<clears throat> చంద్రశేఖర్ సార్ మొదటగా ఆరంభం ప్రార్థన చేయండి సార్ చేస్తాం బ్రదర్ పరిశుద్ర వగు దేవ మీకు వందాలనైనా మహోన్నతులకు తండ్రి మహిమ స్వరూపి మీకే స్థితులు స్తోత్రాలనైనా అబ్రహాం ఇసాకు యాకోబుల గొప్ప దేవ మీకే వదనాలనైనా ప్రభా ఈ యొక్క దర్శన కాలం అంతా సురక్షితంగా కాపాడి సజ్జి లెక్క నిలబెట్టినది మీకెంతో వదనాలనైనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను సహాయాన్ని శక్తిని ఆత్మానుబలాన్ని జ్ఞానాన్ని సంపూర్ణతను పరిశుద్ధతను స్వస్థతను మాకు అందరికీ అనుగ్రహించి నడిపించండి మేము పో ప్రతి మార్గంలో సరళం చేయండి అయినా చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా మేము మహిమపరిచే దేవుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించాలా మీ యొక్క వెలుగుని ప్రకటించాలా అనేది ఎందుకంటే వెలుగు సంబంధం కాబట్టి వెలుగునే చూపించాలి లోకానికి ఈ లోకము మరీ చీకటిగా ఉంది ప్రభావ బహు భయంకరమైన చీకట్లో ఉంటుంది ఈ రోజునైనా ప్రపంచమంతటా యొక్క వైరస్ విజృంభిస్తుండగా మనుషులు ఇంకా మిమ్మల్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు నాయన మీ యొక్క దైవత్వాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు ప్రభావ మనుషులు తమకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు ప్రభావ విగ్రహారహితంగా జీవిస్తున్నారు ప్రభావ విచ్చలిగా జీవిస్తున్నారు నైనా తిరుగుబాటుతనం చేస్తున్నారు ప్రభావ కనికరించండి తండ్రి వారి పట్ల మీకు కనికరం చూపించండి వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం నైనా కలుగురి పిల్లలు మీరు చూపించినాక ప్రేమను బట్టి మీకు ఎంతో బాగా క్షణం జ్ఞాపకం తీసుకుంటున్నాం ఈ దినం మీ యొక్క మరణ దూసిన పునరుద్ధరణ ద్వారా మీ బిడ్డలుగా స్వీకరించినారు అబ్రాహ్మణకు సంతానంగా మార్చి అబ్రాహ్మణకు చేయబడ్డ ప్రతి వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినారు దాన్ని మేము స్వీకరిస్తున్నాం మీ దినం సంపూర్ణంగా అనుమానించకుండా మా సహాయపడమని ప్రార్థిస్తున్నాం నైనా గొప్ప తిరువ మీకే వందనాలైనా మీకు తిమ్మలి కాలంలో మేము ఉంటుండగానైనా ఏ రీతిగా జీవించాలా ఒక ప్రభావ ఏ రీతికి మాదిరిగా ఉండాలని మీకు పక్షంగా అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీకు ఆరాధనలో మీరే ఆధిపత్యం వహించండి ప్రభా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా పాటల ద్వారా మీరు మహిళ ప్రభా ఏ మళ్ళీ పక్షంగా నిలబడి రోషం కలిగి పౌరుషం కలిగి ఓ ప్రభు ఆసక్తితో మీ యొక్క కార్యము మేము జరిగించాలి ఎందుకంటే శరీరంలో మేము చూస్తున్నాం ప్రభా సైన్య కట్పతి హోవా ఆసక్తితో ఈ యొక్క కార్యం జరిగించన్నారు ప్రభా కాబట్టి మేము కూడా అదే ఆసక్తితో మీ యొక్క కార్యాలు జరిగించే బిడలుగా మమ్మల్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంది మేము చేయ ప్రతి పనిలో ఓ ప్రభావ మీ మహిమాంతంగానే ఘన విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నిష్ఫలమైన జీవితాలు ఎన్నో ఉంటుండగా వారి జీవితాల అద్భుతాలు చేకూర్చండి బ్యారం లైఫ్స్ ఎన్నో ఉన్నాయి ప్రభావ వారి జీవితాలను అద్భుతాలు చేకూర్చండి ఎంతో మంది విశ్వాసులు ప్రభావ నిష్ఫలమైన జీవితంలో ఉన్నారు ఈ రోజునైనా ప్రభావ ఎంతో మంది పాస్టర్స్ ప్రార్థనాంశాలను మాకు తీసుకొస్తున్నారు ప్రభావి మేము మీ తీసుకొస్తున్నాం ఆయన ఎంతో నిష్ఫలమైన జీవితాలు పాస్టర్ జీవితాలు కుటుంబంలో ప్రభావ పిల్లలు లేరు ప్రభావ కుటుంబంలో సమాధానం లేదు ప్రభా సంఘాలలో సమాధానం లేదు ప్రభా సంఘాలలో ఉద్యోగం లేదు సంఘాలలో తండ్రి ప్రభా అద్భుతాలు జరుగుతలేవు ప్రభా సశక్తులు జరుగుతలేవు నైనా నిష్ప్రయోజనం నిష్ఫలం అయిపోతుంది నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాను ఈ జీవాన్ని తీసుకుంటామని ప్రార్థిస్తున్నాను నూతనంగా మీ యొక్క అభిషేకాన్ని అనుగ్రహించండి పాస్టర్లకి వారి కుటుంబీకులకు వారి పిల్లలకి సంఘస్థులకు అనుగ్రహించండి ప్రభావ జీవితం తగ్గింపండి ప్రభా శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు దాన్ని మేము వాడుకుండా సహాయపడండి తండ్రి దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో చింతించకుండా మీ కొరకు సాక్షులుగా జీవించలాగన ముందుకు పోలాగన సహాయపడండి ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి మమ్మల్ని నడిపించమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ సార్ మన మధ్యలో ఎఫ్రాయిం సార్ ఉన్నారు సార్ మీరు ఒక పాట పాడండి సార్ ఆరాధించేదా నిన్ను మది పొగటేదా నిరతము నిన్ను స్తుదను ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించదా నిన్ను మది పోగలేదా నిరతము నిన్ను స్థుతి ఇంచెదను విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహా వాసమును విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహా వాసమును సరిదిద్దితివి నా జీవితమును సరిదిద్దితివి నా జీవితమును నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా విరతము నిన్ను స్థుతి ఇంచెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువ జీవము నీవే నా ప్రభువ thank you brother thank you praise thank you sir praise sir ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి భాస్కర్ సార్ వాక్యాన్ని పంచుకోండి సార్ థ్యాంక్ యూ సార్ కొన్ని కొంత కొన్ని తలంపులు మీ మధ్య నేను పంచుకుందాం అనుకుంటున్నాను ప్రాముఖ్యంగా ఆరాధనకు సంబంధించినటువంటి అంశంలో ఒక చిన్న భాగాన్ని చూద్దాం ఆరాధనలో ఆరాధన ఏ విధంగా మన జీవితంలో ఉండాలి అన్న ఒక అంశంని బట్టి చూద్దాం మొట్టమొదటిగా మనం కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం చూస్తే దీంట్లో భక్తుడు ఆ అధ్యాయం అంతా కూడా ఆరాధనతో నిండినటువంటి అధ్యాయంగా మనం చూస్తాం అదేవిధంగా వ్యూహాన్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో చూసినా కూడా అక్కడ కూడా ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలను మనం చూస్తాం ఒకసారి దావిద మహారాజు తన ఆరాధన ఒకసారి మనం చూస్తే దీంట్లో ప్రాముఖ్యంగా మొదటి రెండు మూడు వచనాలు చూస్తే కొంచెం గట్టి మాట్లాడవు అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు చూస్తే ఏముంటుందంటే యహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని ఆయన నాకు చెవి ఎట్టి నా మరో ఆరకించిన నాశనకరమైన గుంట నుండి జిగట గల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకి లేపేస్తాను నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను ఆయన తనకు స్తోత్రార్హ రూపము కొత్త కీర్తన కొత్త గీతము మన దేవుడు నా నోట నుండి ఉంచును ఇది మొదటి భాగంలో చూస్తే ఈ speaking about how Lord has lifted in from simple life ఏ విధంగా మరణం నుండి ఏ విధంగా నాశనం నుండి ఏ విధంగా ఈ యొక్క పాప జీవితం నుండి దేవుడు ఏ విధంగా ఆ నాశనకరమ గుంట నుండి జిగటు గల దొంగ ఊపి నుండి ఆయన ఏ విధంగా పైకి లేవనెత్తినాడు అన్నటువంటి ప్రీవియస్ జరిగినటువంటి దాన్ని బట్టి ఆయన జీవితంలో వచ్చినటువంటి ఆ మార్పును బట్టి దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి చెప్తూ ఇంకా కొంచెం ముందులకు వస్తే ఇక్కడ తొమ్మిదో అధ్యాయ తొమ్మిదో వచ్చిన పదో వచ్చిన పదకొండో వచ్చిన అవి చూస్తే ఏమని ఏమని మాట్లాడుతున్నాడంటే నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించుతున్నానని అనుకుంటున్నాను ఈ ప్రభువాన్ని తెలిసి అది నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను విడిపిస్తున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజం మీదుగా వాటిని నేను వారికి వాటిని మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యతను నాకు దూరం చేయవు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నానంటే the first experience is is been brought from the sinful life ఆ యొక్క బురదు ఆ యొక్క దొంగ ఊపి నుండి జిగటగల దొంగ ఊపి నుండి నాశనకరమైనటువంటి గుర్తింపు లేవనెత్తినటువంటి అనుభవం నుంచి చెప్పిన తర్వాత దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడంటే he has not kept quiet రక్షింపబడినాడు కానీ ఆ రక్షణ విషయాన్ని ఇక్కడ ఆయన అందరికీ మహాసమాజం మీదుగా మీ సత్యమును నీ రక్షణను నేను వెల్లజేస్తున్నాను నీ కృపను నీ సత్యము మహాసమాజము మీద మహాసమని తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు ఆ తర్వాత నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను వీటన్నిటిలో కూడా ఏం చూస్తున్నామంటే he has not kept he has started for తర్వాత పదహారు వచనంలో చూస్తే నేను వారందరూ నిన్ను గురించి ఉత్సాహ సంతోషించుగాక హెచ్చరించి సంతోషించుగాక ప్రేమించే ప్రేమించేవారు యహోవా మహిమపరచబడిగాక అనే నిత్యము చెప్పుకుందరుగాక ఇక్కడ this is the third step where he speaking about rejoicing వేడుక ఉత్సహించడం దాని గురించి మాట్లాడుతున్నాను essentially there is three steps in in the in the way of worship one is We are worshipping the Lord for what he has done in our life And proclaiming what God has done in your life is also part of worship. The thirdly, rejoicing in the Lord for what He has done is another form of worship. These are the three different aspects of the same worship. So worship మనం ఏం చేస్తామంటే చాలా చాలా వరకు we just remember how God has saved us. But we don't go further and say, after God has saved me what is that I been doing perfect that ఆ యొక్క ఆ యొక్క విడుదలని నేను ఏ విధంగా ఆయన్ని గణపరచడానికి వాడుతున్నాను that that part of iterative part is thirdly ఈ రిజాయిసింగ్ పార్ట్ ఉత్సహించేటటువంటి అంశం ఈ యొక్క అంశాన్ని కూడా మనం ఎక్కువగా ప్రస్తావించాం కేవలం రక్షణ పొందినటువంటి అనుభవం మాత్రమే మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటాం but I was reminded that there are other two aspects that worship will not be complete unless you speak about it unless you proclaim about it unless you speak about it proclaim it నీ ప్రకటనలో ఉన్నది నువ్వు మాట్లాడినట్టు అది దేవుడు మాట్లాడాలి it's it's it's part of worship Like thirdly, when we are seeing, ఎప్పుడైతే మనం ఉత్సహించి సంతోషించేవారుగా ఉంటామో ఆయన యొక్క రక్షణ బట్టి that's another form of worship so ఈ మూడు రకాలైనటువంటి వర్షిప్స్ దావేది యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం ఇదంతా కూడా ఈ యొక్క కీర్తనలు అంతా కూడా కీర్తనల అంతా కూడా ఒక దగ్గర పెట్టి దాన్ని మూడు భాగాలుగా చేస్తే దాంట్లో ఈ మూడు భాగాలు కనిపిస్తాయి ఒకటి ఏ విధంగా దావీదు దేవుణ్ణి యొక్క రక్షణను ఆయన వర్ణిస్తూ వచ్చాడు రెండవది ఏ విధంగా ఆ రక్షణ ఆయన జీవితంలో పనిచేయటం ద్వారా ఇతరులకు ఏ విధంగా అది ఆశీర్వాదకరంగా ఉంది ఇతరులను ఏ విధంగా ఆ యొక్క రక్షణ కార్యం ప్రభావితం ప్రొక్లమేషన్ గురించి రాయవచ్చు ఆ తర్వాత predominantly see singing a rejoicing ఉత్సహించేటటువంటి ఆ యొక్క భాగాన్ని మనం చూస్తాం సో కీర్తనల కీర్తన గ్రంథం అంతా కూడా ఈ ముఖ్యమైనటువంటి మూడు విషయాల గురించి మాట్లాడుతూ ఉంది మనం కూడా ఈరోజు reminded it's just praising the Lord for what he done in our life in all our life God has work celebration salvation but that celebration how it has work for in glorifying God when you when you proclaim it it glorifies God when you rejoice over that the uh, uh, not what He has done, then the expression of rejoicing is also a proper worship. So ఈ భాగంలో మనం రెండు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను చూద్దాం ఒకటి worship is celebration rejoicing celebration celebration అనే దాన్ని మనం ఎట్లా చూస్తామంటే it's a vertical aspect of Christian life the believer's life. And vertical life, vertical aspect ante, it's a deepening, it's a deep, it's a depth. So it has a deep and it has a very depth work in each individual believer's life. It's a depth. So um, celebration is to be experienced and shared. This is the power of worshipping uh, in the unbelieving world. So how you uh, take uh, your life towards a um, uh, towards um, unbelieving world is when you celebrate and when you experience and when you share your worship, it is going to be a very um, blessing for an unbelieving world. So, um, first thing is a celebration. Worship is a celebration of of your God ఆ వేడుక నిలువైంది నిలువుగా అంటే లోతుగా పొడుగ్గా నీకు దేవుడు something which is individual experience individual గా నీవు what are kind of depth of worship that you have for the Lord how you worship it speaks about depth in your life depth in a believer's life ఇదే విషయం ఇదే సామెతలు నలభై మూడులో కూడా ఇదే వచనం రాయబడింది మనకు స్తోత్రార్హ రూపం భక్తుడు చేస్తున్న గీతము మన దేవుడు నా నోట నుండి it's singing is essential singing is important spiritual expression ఈ singing and worshipping and singing is essential part of spiritual expression అనే దాన్ని దావీది కీర్తనలో బహు స్పష్టంగా మనం చూస్తాం at least sixty seven sixty eight times psalmist reminds us that the singing and rejoicing is a form of worship so this is something which is individual experience ఇది It is practical experience. It has a depth. It has a, a specific meaning. It has a specific um, uh, uh, specific work that Lord he's done in your life so it has a depth దాని గురించి మాట్లాడుతున్నాం రెండోది ప్రొక్లమేట్ ప్రొక్లమేషన్ ఈజ్ హరిజల్ హరిజంటల్ అంటే అడ్డంగా first one is the being experience the second one is spreading experience which is horizontal. It flows across. It influences in around you, the people around you. Uh, the, it's, it's your external life that what we are living. But the first part is the internal uh, God's uh, work what He has done in your life. The first one is intensive and in depth. The second one is a proclamation, which is a horizontal, it spreads. So, in this, what you see is in a proclamation. Um, uh, see um, in, uh, in, if you if you see in uh, um, Psalms 59 um, 59 59 9 you see నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను నా ఉన్నతమైన దేవుడే in this, the two aspects. One thing is in proclamation, when you proclaim, when you say that uh, this is what God has done in my life, when you say to others, this is my testimony, when you, when you proclaim that what God has done in your life, how He has saved you, the, as often as you speak about it, specifically for those people who have lost the God's fellowship are going to be reunited. They are going to be reunited. A spiritually lost people are drawn to God through worship. So the one, the other form of worship is, as I say, a proclamation. In proclamation, what happens is it connects you with the Lord. It connects you to the God. Many of us sometimes we think we are lost to God's presence we are not having that kind of experience which we used to have in the earlier days ఆ రక్షణ అనుబంధాన్ని ఆ రక్షణ ఆనందాన్ని నేను కోల్పోతూ వస్తున్నాను లేక బలహీనమైతూ వస్తున్నాను అనుకునే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బహిరంగంగా సాక్ష్యం చెప్పడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళు they are drawn back to the Lord ఆ రక్షణ ఆనందాన్ని తిరిగి పొందేటటువంటి స్థితికి వాళ్ళు so that is a very important aspect of proclamation horizontal గా ఏ విధంగా నువ్వు మీ యొక్క సాక్ష్యాన్ని స్ప్రెడ్ చేయగలవు రెండోది ఆ వర్షిప్ అనేది ఇట్ కనెక్ట్స్ విత్ గాడ్ రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో కూడా మనం చూస్తాం how it connects to the Lord దేవునితో ఏ విధంగా ఈ యొక్క వర్షిప్ దేవునితో అనుసంధానం చేస్తుంది ఒకటేమో దేవుని యొక్క లేక ఆయన యొక్క ఆత్మీయ అనుభవం నుంచి దూరమైపోయినటువంటి విశ్వాసం దగ్గరికి తీసుకురావడానికి పనిచేస్తుంది రెండవది దేవునికి నీకు ఒక సంబంధాన్ని దృఢం చేస్తుంది పటిష్టం చేస్తుంది గట్టిగా చేస్తుంది సో ఈ రెండు విషయాలు ప్రొక్లమేషన్ ఆస్పెక్ట్స్ లో ఉన్నాయి సో ఈ true worship is is is is submission నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే it extreme submission it's It's the extreme submission. It's not the submission, but the extreme submission. So, as you submit to the Lord, as we as we intensively uh, submit to Him, ఎప్పుడైతే మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకునే వారంగా ఉంటామో ఆయన కింద ఎప్పుడైతే మనము ఆయన అధికారానికి ఆయన స్థిరసత్వానికి ఆయన అంటే ఇది మాటల్లో చెప్తాం కానీ in actions when we submit our selves completely that we are worshipping the Lord ఇంకపోతే కొన్ని రెండు మూడు విషయాలు ఈ వర్షిప్ కు సంబంధించినటువంటి విషయాలను చూద్దాం there is the first step which is called preparation for worship preparation for worship అంటే ప్రిపరేషన్ అంటే ఆరాధనకి సిద్ధపడటం ఆరాధించడానికి సిద్ధపాటు అంటే చూస్తే బైబిల్లో మనం కొన్ని సందేశాలు చూస్తూ ఉంటాం ఫస్ట్ ఇస్రాయల్ దేవుని దగ్గరికి ఎప్పుడైతే వాళ్ళు రావాల్సిందిగా కోరబడినారో లేక ఎప్పుడైతే వాళ్ళు ఒక దినాన్ని రచించినారో రచించిన దినాన్ని వాళ్ళు ఏం చేసినారంటే అన్ని జనుల నుంచి వారు ఏర్పడినారంట అంటే they are separated from the foreigners among them it speaks about our life how we have to get separated from the world things of this world, things of the flesh. So when we separate that, a part of it, and we consecrate ourselves to the Lord, it's a preparation it's it's a preparation the second thing is కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాము వాళ్ళు గోరి పట్టాలు కట్టుకొని దుమ్ము మీద పట్టుకొని అది ఎక్కడ నహిమీలో చూస్తాం ఇక్కడ ఏం చూస్తున్నామంటే వాళ్ళు మీద మీద కూర్చుకునేది what it speaks is it speaks about humbling it speaks about saying Lord be my dust it speaks about humbling and saying we are nothing it's dust ఈ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్ సో అది ఒక తగ్గింపు జీవితాన్ని చూపిస్తాం మూడోది ఫాస్టింగ్ మతేసు వారిలో చూస్తాం ఫస్ట్ క్రానికల్స్ లో చూస్తాం కొరంతీల్లో చూస్తాం సో వీటన్నిటిలో ఏం చూస్తామంటే fasting Fasting is a, a process through which you strengthen the spirit and we, by purposefully weakening your um, uh, flesh, fleshy element or a worldly element in your life. So నీ జీవితంలో మొట్టమొదటిగా ఆరాధనకి చేసేటటువంటి లేక ఆరాధనకి ఒక నిజమైనటువంటి ఆరాధనకి నీవు సిద్ధపడే ప్రక్రియలో ఒకటి నీ యొక్క జీవితం నుండి లోకము శరీర సంబంధాల నుంచి శరీర సంబంధమైన విషయాల నుంచి దూరపరచుకోవటం separating from a foreigners from your life the second thing is acknowledging that Lord is Almighty and you are just a dust. You are digging down yourself to a level where you, where it says, I am just nothing. నేను ఏటికి పనికిరాను నేను I am just nothing. So it's a wearing sackcloth and putting a dust in your life. The third element is fasting. ఈ fasting is a process a deliberate process, a specific process which, which a believer undertakes this to willfully destroy or willfully weaken the, the body, the flesh, the worldly element in you and willfully and purposefully strengthening your spiritual man inside. So ఈ మూడు విషయాలు ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఈ మూడు విషయాలని మనం ఎప్పుడైతే మన జీవితంలో తరఫీ చేసుకోవటం మొదలు పెడతామో అప్పుడు ఒక నిజమైనటువంటి ఆరాధకులుగా మనం తయారవుతాం ఆ తర్వాత ఎప్పుడైతే మనము యాక్సెప్టబుల్ వర్షిప్ గురించి ఇంకొకసారి మనం చూస్తే ఏమవుతుందంటే దేవుడు మనల్ని ఏ విధంగా మన ఆరాధనని అంగీకరించే దేవుడుగా ఉంటాడు అంటే మనము పాపం లేని స్థితిలో ఉంటాము వెన్ వి కన్ఫెస్ ఏ చిన్న మచ్చ డాగ్ అయినా సరే ఎప్పుడైతే అది నువ్వు ఒప్పుకొని దాని ద్వారా కడగబడతావో అప్పుడు నీవు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆరాధికుడుగా తయారవుతావు రెండో మూడో విషయం ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం విని దేవుని వాక్యానికి విధేయత చూపుతావో దేవుని వాక్యాన్ని అనేకలు మనం వింటాం నేనే ఏం చేస్తామంటే చాలా సార్లు వాక్యం వింటాం సార్లు టీవీల్లో వింటాము ఇట్లా ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు వింటాం విన్నప్పుడు we don't examine our self the minute what you examine your self ఆ వాక్యంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని నువ్వు ఒకసారి ఆలోచించుకుంటే there will be a message for you in your life speaking and don't look at the people speaking don't look spoken but if you take it out what is spoken and what God is speaking to me. When you apply that particular sentence, what God is speaking to me అనే ఒక పదాన్ని నువ్వు ఏ వర్తమానం చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒకసారి అనుభవించుకోగలిగితే it's age when a message comes, then you say and humble yourself and respond to the God's word and say, అవును దేవా నేను విధేస్తున్నాను అయ్యా నేను తగ్గించుకుంటున్నాను నేను విధేయం చెప్తున్నాను అవును నా జీవితంలో అయ్యా క్షమించుకుంటున్నాను so that's another form of acceptable worship నాలుగోది ఎప్పుడైతే మనము ఒక నీతి అనే వస్త్రం నీతిమంతులుగా అంటే నీతి క్రియలు హృదయంలో నీతి క్రియల్లో నీతి ఎప్పుడైతే ఆ యొక్క నీతిని మనం అపతృకుటి వారుగా ఉంటామో అప్పుడు మనము ఒక మంచి ఒక ట్రూ వర్షిపర్స్ గా మనం తయారవుతాం ఫైనలీ వెన్ వీఆర్ ప్యూర్ ఎప్పుడైతే మనము పరిశుద్ధత వైపు ఎప్పుడైతే మనం పరిశుద్ధత వైపు మన జీవితాన్ని తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము that exercise that that that particular process will help us to one it connects to God but at the same time you will be a true worshipper in in true sense So these are the, some thoughts which uh, I thought of sharing. So to just to recapture, um, a worship has three steps. The one, the very first step is you are acknowledging what God has done in his life, how he saved you. The second thing is you are speaking, you are not hiding something in your heart and keep quiet, but you are spreading that, you are speaking about it. Third thing is you are rejoicing about what God has given. సో దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారంగా మనం చూస్తే దాంట్లో మనం ఏం చూస్తామంటే first is the vertical experience the vertical experience is the depth of worship that you have in your life it speaks about what kind of a depth that you are having today. What kind of a depth that God, uh, the worship that you have for the Lord. Uh, it's it's an intimate and intimate relationship with you and the Lord. So it's about celebrating. అది వేడుక అది ఉత్సాహం the second thing is it's a proclamation The proclamation is a horizontal aspect. The spreading aspect, the more you spread. The first thing what I have said is when you, when, when, when we think that we are lost with the Lord's presence, when we think that we are, um, weakened uh, in a spiritual sense, when you start worshipping the Lord through proclamation, through testimony, through your um, uh, deliberate attempt to um, speak about your salvation to others, it strengthens, it brings back to, brings you back to God. The second word, the second point of it is it connects with you. It connects you with God. That's a second aspect. So ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక నిజమైనటువంటి ఆరాధన ఒక నిర్మయ నిజమైనటువంటి ఆరాధకులుగా మనం ఎలాగ? నిజమైన ఆరాధనకి ఉన్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి ప్రిపరేటరీ పార్ట్ అంటే సిద్ధపోరాటకు సంబంధించి దాంట్లో ఏం చూసినామంటే సపరేటింగ్ అవర్ సెల్స్ రెండవది హంబులింగ్ అవర్ సెల్స్ మూడవది act which your deliberately weakening your flesh and the only element that is within you and deliberately helping the spirit and your relationship God to so that's a process ఆ తర్వాత మనం ఏం చేసామంటే we have seen another five points which says how confessing your sin and uh, responding and hearing to the word of God and uh, a righteousness, a purity in heart, how all these things uh, are helping us to connect with the Lord again. So God wants us to be a true worshippers with our lives. It's not lip service ఏదో పెడవలతోటి నాలుగు మాటలు మాట్లాడి ఇంకా రెండు మాటలు మాట్లాడటం కాదు కానీ what is the depth what is the vertical experience that you have with the Lord and what is the horizontal experiences that you have with the Lord how and then what is that rejoicing experience you have with the Lord may God help us to be a true worshippers and through worship we are bringing glory and honour to the Lord మనం ఈ జీవితంలో ఒక నిజమైనటువంటి ఆరాధికులుగా ఆయనకు మహిమ ఆయనకు ఘనత వారంగా అటువంటి ఆరాధికులుగా దేవుడు మనం తయారు చేయడం దేవుని కొందనాలు థ్యాంక్ యూ సార్ ఆరాధన గురించి చక్కటి మాటలు పునరుద్ధరణ దినమున ధ్యానించడం జరిగింది మీకు ప్రత్యేకమైన వందనాలు బైబిల్ అనేకమైన ఆరాధనల గురించి రాయబడి ఉన్నాయి చెప్పబడి ఉన్నాయి ఆచరించున్నారు అయితే నిజమైన ఆరాధన దేవునితో సంబంధం పెంచుతుంది ఆరాధన ఆ యొక్క రక్షణ ఆనందాన్ని కలగజేస్తుంది పాపమును వేరుపరుస్తుంది ఎప్పుడైతే మనము దేవునితో సంబంధం కలిగి నిజంగా ఆరాధిస్తామో అది దేవునికి అంగీకారంగా ఉంటుంది అదేవిధంగా ఉపవాసం అనేది ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగంగా ధ్యానించుకున్నాము అది మనను ఈ శరీర కార్యాల నుంచి లోకరీతి ఆలోచనల నుంచి వేరుపరుస్తుంది ఆ యొక్క ఆరాధన మనం దేవునికి లోబడి ఉండి చేసే ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుంది దేవునికి నిజమైన ఆరాధన ఆరాధకుడు కావాలి అని ఈరోజు మనకు తెలియబడి ఉన్నది అదే విధంగా అనేక అంశాలు తెలియజేయబడి ఉన్నాయి పరిశుద్ధత పవిత్రత భక్తి పాపము లేని ఆరాధన దేవుడు అంగీకరించే విధముగా మనం ఈరోజు ధ్యానించున్నాం కాబట్టి మనం ప్రార్థించుకునే ముందు మనము దేవునికి మన ఆరాధనలు సమర్పించే విధంగా మనము ఒక్కొక్కరముగా ఆరాధిద్దాం ముందుగా చక్రవర్తి సార్ హలో చక్రవర్తి గారు సార్ సార్ సార్ మీరు ఆరాధించండి సార్ పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా ఏసయాని స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా అయోధ్యను అయోగ్యులను దేనికి పనికిరాని వాళ్ళు మట్టివాడిని వాడిని అయినను ప్రభా ఇంకా నిన్న పాపంలో ఉండగా ప్రభా అయ్యా నా గురించి ప్రభా మీరు శిలువలో బలియాగమైన విధానాన్ని బట్టి మీ కొందనాలు అయ్యా నాకు రక్షణ మార్గాన్ని కల్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా నన్ను నేర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా అనేక మార్లు ప్రభా మరణాపాయంలో నుంచి మన స్థితిలో నుంచి అయ్యా సార్లు ప్రభా నన్ను లేవనెత్తిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ఇదిగోనైనా ఏమిచ్చి కూడా ఈ రుణాన్ని తీర్చుకోలేం కానీ తండ్రి అయ్యా కృతజ్ఞత కలిగి ప్రభా నీ అడల అయ్యా జీవించేటువంటి బాధ్యతను ధన్యతను అనుగ్రహించమని ప్రార్థన చేయించడానికి తండ్రి ప్రతి విషయంలో కూడా తండ్రి నీకు ఇష్టమైన నీకు యోగ్యకరంగా బిడ్డగా నన్ను తీర్చిదిద్దామని అయా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో నాయన అయా అనేక మార్లు ప్రభా అయా నా జీవితంలో ఎన్నో సార్లు ప్రభా మీరు అయా మేలు చేశారు తండ్రి అయా కేవలం మీ ఉచితమైన కృప కేవలం మీరు ఇచ్చినటువంటి దళిత అయా కొందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా దానికి ప్రతిగా నేను ఏమి ఇచ్చుకోలేను ప్రభా అయా అయా నన్ను ప్రభా అయా నీకు ఇష్టమైన బిడ్డగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చుండగా దాంట్లో మీరుండి సఫలపరచండి దేవానికి కొందనాలు స్థుతులు స్తోత్ర సహాయం దయచేయండి అయా స్థుతులు స్థుతులు స్తోత్రాలు తండ్రి అయా ముఖ్యంగా ప్రభా అయా అయా నా పాత జీవితాన్ని ప్రభా అయా ప్రభా ఎంతో అసహ్యమైనటువంటి జీవితాన్ని ప్రభా మార్చావు మతపరమైనటువంటి క్రైస్తవ నీకు తీసుకుని వచ్చి మతపరమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నవాడిని ప్రభా అయా మార్చి ప్రభా అయా సత్యం ఏంటో తెలియజేసావు నీకు పొందనారు అయా నీ సత్య మార్గంలో నీ నీతి మార్గంలో నడవడానికి ప్రభా ఇంకను ప్రభా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడమని అయా ఇంకను ప్రభా ఇంకా విశ్వాసంలోకి ఇంకా ఆరాధించే స్థితిలోకి నేర్పించి ఆ విధంగా నన్ను తీసుకెళ్ళమని ఈ ఆరాధన ప్రభా మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె thank you sir Sam sir వచ్చారా సార్ హలో శామ్ సార్ ఉన్నారా లేరు లేరు ఓకే ఓకే చంద్రశేఖర్ సార్ మీరు ఆరాధించండి సార్ హలో బ్రదర్ పరిశుద్రవరు తండ్రి కృపగల దేవ స్తోత్రాలైన మహోన్నతుల దేవ మహిమ స్వరూపి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలిగిన కాక హల్లెలియ అయినా మీ యొక్క ప్రాణాన్ని మా కొరకు ప్రయాణంగా పెట్టినారు మా పాపములు శాపములు రోగములు వ్యసనములను చెడు అలవాట్లను చెడు సహవాసంలో వాటన్నిటిని మీరు భరించి మాకు బదులుగా మీరు మరణించినారు వాటన్నిటి నుంచి మాకు విడుదల కల్పించినారు సమస్త ఘనత మీకే కలగడం కాక హాలి thank you thank you Jesus వదనాలు ఇచ్చేదా వదనాలైనా కృపమైన మహోన్నత ఎన్ని పర్యాలు ప్రభావ మేము తిరుగుబాటు చేస్తున్నాం మీరు మమ్మల్ని సహిస్తున్నారు ప్రభా అపవిత్రమైన జీవితంలో మమ్మల్ని మీరు సహించినారు ప్రభావ మమ్మల్ని భరించినారు ప్రభా ఎంతో కరుణమైన దేవుడు నేను ఎంతో కరికరమైన దేవుడు ప్రభావ మమ్మల్ని క్షమించి మమ్మల్ని భరించినారు నేను దాన్ని బట్టి మీకు వందనాలైనా ఓన్ ప్రభావ ఈ యొక్క తిరుమల దిన వాక్యమని చూడలేకపోతే కనికరం చూపించినారు మమ్మల్ని అందరినీ ప్రజల ప్రేమ సంగతి చారయ్య మన గురించి మీకు వందలు ప్రభావ ప్రతి స్థలంలో మేము ఎక్కడ ఉంటున్నా కానీ అక్కడ మీరు మాకు సహాయకులు నడిపించడానికి మీకు ఎంతో గుణాలు నేను గంటలు తండ్రి స్థితులు స్తోత్రాలు నేను వైరస్ తండ్రి ఒక విజృంభిస్తున్నా కానీ ప్రయత్నాన్ని మీరు కానియకుండా అడ్డగిస్తుంది మీకు ఎంతో గుణాలు తండ్రి మీరు మా ప్రార్థన విన్నారని నేను విచరిస్తాం తండ్రి విద్యాపన ప్రార్థనలకు ఖచ్చితంగా స్పందించే గొప్ప దేవుడు నేను మా పక్షం రోజు విజ్ఞాపన చేస్తున్నాడు నేను ఈ క్షణంలో కూడా మరి ప్రభావ మాకు మా మాదిరి నేర్పడానికి మీకు ఎంత మదనాలు విజ్ఞాపన ప్రార్థన ద్వారా అవునైనా మీరు ఇక దక్షిని ఆపినందుకు మీకు ఎంతో అయినా మనుషులు రక్షణ పొందాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి మీదకి నీ ఉగ్రతరాన్ని కార్పాలు ప్రార్థిస్తాం thank you thank you Jesus thank you మనకు ఇచ్చిమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవకులను అభిషేకించి తనమని మీ మహిమాదం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం సేవకులను మీరే సయాలు సిద్ధపరచండి మీకు ఎంతో బంధనాలు నేను సంఘాలను స్థిరపరచండి మీకు ఎంతో బంధనాలు వేసేయాలి సంఘానికి తనమని ఆయన తనమని అది అనేకమైన అద్భుతాలు జరిగించలాగా ఇచ్చిన శక్తిని బట్టి మీకు ఎంతో బంధనాలు తండ్రి ఎదుట ప్రభావం అది విశేషంగా ఆ యొక్క అద్భుతాలు చేసే శక్తిని మీరు ఇస్తారని మేము నమ్ముతున్నాం నేను మీకే వదనాలు శ్రద్ధలు ప్రసారం అర్పించుకుంటున్నాను ప్రభావం మీ కృపలో మన భద్రపరచమని ప్రార్థిస్తున్నాం వాటికి తగిన సమయం విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రసాదాలు చేకూర్చండి ప్రభావ యొక్క వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు మనుషులు తండ్రి సైడ్ రియాక్షన్స్ తను బాధపడుతుండగా మీరు తన సేవకులకు అద్భుతమైన యొక్క గిఫ్ట్ అనుగ్రహించండి కొంత మేము స్థుతించలాగా అవును ప్రభావ హీలింగ్స్ నోటబుల్ సైన్స్ జరగాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు ఆ రీతిగా చేసినారు నేను గతంలో అపోస్ల కాలంలో మీరు అక్కడ చేసినందుకు మీకు ఎంతో వదనాలు మీకు ఎంతో కృతజ్ఞతలైనా ఇక గట్టు కూడా మీరు ఆ రీతిగా చేయబోతున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి అవును ప్రభావం సర్పంలో తేలంత మీరు మాకు అధికారం ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు అధికారం ఇప్పుడు మేము వాడుకుంటున్నాం ప్రభావ మా జీవితాలలో మా పిల్లల జీవితాలలో ప్రభావ సంఘస్థుల జీవితాలలో ప్రభావ అనేక జీవితాలలో తన్మని స్నేహితుల జీవితాలలో బంధువుల జీవితాలలో మిమ్మల్ని వాడుతున్న విషయం తండ్రి సైతాన్ని గర్దించిన అపవాదిని గర్దించడి ఎదిరించడి వాడు మీ ఎదురు నుంచి పారిపోయినారు ప్రభావ ఆ యొక్క సత్యాన్ని మీరు మాకు బయలుపరచండి మీకు ఇక మిగతా మేము ధైర్యంగా ఎదిరిస్తాం తండ్రి అటువంటి అభిషేకించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము కృపగల తండ్రి వనాలేసయ మహోన్నత వనాలైన మహిమ స్వరూపి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెందిన దాకా హాలేలియ ఈ యొక్క మీ సమాధానము శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విధంగా ప్రార్థన మీకు అనుగ్రహించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఉచ్చరింప శబ్దం కానీ మూడుగులతో మీరు ప్రార్థన నేర్పుతారు నేను అటువంటి ప్రార్థనలు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం నేను విధంగా మీ యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహించలేదని మా యొక్క ఆత్మీయతలను దిప్పమని ప్రార్థిస్తున్నాం మీరు తెలుసుకొని మిమ్మల్ని స్థుతించాలా మిమ్మల్ని గణపరచాలా మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయాలని పరిశుద్ధ తండ్రి Bhaskar sir thank you sir Chandrashekar sir Bhaskar sir మీరు ప్రేర్ చేయండి సార్ తండ్రి ప్రేమ రాజా మీ పాదాలు కొన్నాళ్ళు చెల్లించుకుంటున్నాను తండ్రి అవునా కూడా తండ్రి చేరి అయ్యా మిమ్మల్ని స్థితించడానికి కనపరచడానికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయానికి ఈ యొక్క దేవ నమ్మకం ఏంటండి వీటికి చెల్లించుకుంటున్నాను తండ్రి తండ్రి ద్వేష పరిస్థితులను దేవ శాపానికి నరకానికి దేవ దిగుడు కలుగుతుంది రెండు ఎవరికి అయ్యా నమ్మకం ఏంటంటే వ్యక్తి రక్షణ కార్యానికి అయ్యా దింపిన నా జీవితంలో మీరు నమ్మకం ఏంటంటే కలిగిస్తున్నటువంటి ఆ యొక్క విడుదల ఆ యొక్క నమ్మకం ఏంటంటే అయ్యా మీ అందరూ ఎదుగుతున్నటువంటి ఆ యొక్క కృపకైన కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఈ విషయంలో తండ్రి మీ యొక్క ప్రేమ మీ యొక్క కృప తండ్రి అపహారమైనటువంటి మీ యొక్క నమ్మకమైన దేవ ఆ యొక్క నమ్మకత్వానికై అయ్యా నమ్మకమైన తండ్రి ప్రేమ దొరికిన ఆ యొక్క ఊహని ఆ యొక్క దీర్ఘాంతానికి మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి నన్ను దేవ నిరీక్షించడం మీరు కలిగినటువంటి ఆ యొక్క దేవ ఆ యొక్క ఆసక్తి ఆ యొక్క కృపకై నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రేమ అయ్యా వాక్యంలో దేవ మీరు హెచ్చరించిన విధంగా తండ్రి అలాంటి లోతైనటువంటి ఆరాధన నాలో దేవా అయ్యా నమ్మకం తండ్రి లోతైనటువంటి అనుభవం ద్వారా మిమ్మల్ని ఆరాధించేవాడిని లేకున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి తండ్రి ఆరాధన జీవితంలో తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా నమ్మకం ఏంటంటే ఇతరులతో పంచుకునేటటువంటి ఆరాధన నమ్మకం ఏంటంటే సాక్ష్యంగా వాక్యంగా తండ్రి ఇతరులకి తెలియజేసేటటువంటిగా నమ్మకం ఏంటంటే అనేకులతో లేవా అది అందేటట్టుగా తండ్రి ఆ విధమైన జీవితాన్ని నమ్మకం ఏంటంటే అనేక సార్లు వచ్చినటువంటి అవకాశాలని దేవా నమ్మకం తండ్రి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను దేవా నమ్ముకుంటున్నాను తండ్రి చెట్టుగారినిగా ఉన్నాను తండ్రి అయ్యా అలక్ష్యం చేసిన వారినిగా ఉన్నాను క్షమించండి కుటుంబాన్ని తెలిసింది తండ్రి అయ్యా నమ్మకం తండ్రి తమ గుర్తుపడే కుటుంబాన్ని తెలిసింది తండ్రి అయ్యా బలపరిచింది తండ్రి అయ్యా మొదటి ప్రేమను దేవా నేను కోల్పోయాను తండ్రి అయ్యా మొదటి ప్రేమను మళ్ళీ నా జీవితంలో కలిగించింది తండ్రి అయ్యా నమ్మకం తండ్రి ప్రేమ కలిగిన రాజా బలపరిచింది ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమికులు రాజా అయ్యా నిజమైనటువంటి ఆరాధన నా జీవితంలో ఉండడానికి తండ్రి అయ్యా నీతివంతమైనటువంటి సాధన అయ్యా పరిశుద్ధమైనటువంటి సాధన అయ్యా నమ్మకమైన తండ్రి ప్రేమికులు రాజా అయ్యా ఆ యొక్క నమ్మకమైన తండ్రి తగ్గించబడినటువంటి సాధన ఆరాధన నా జీవితంలో లేదండి అయ్యా ఇటు గుణాలు నా జీవితంలో పెంపొందించమని తీసుకున్నాను తండ్రి ప్రేమికులు రాజా మహిళ తండ్రి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో దేవా నమ్మకం తండ్రి మిమ్మల్ని అందరినీ తండ్రి నిజమైన ఆరాధికులు కట్టేయండి తండ్రి అప్పుడే మీ నామం కనపరచుకుంటుంది అప్పుడే మీ నామం కనపరచబడుతుంది తండ్రి దేవా మీ కార్యాలు పెరుగుతాయి తండ్రి అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారు తండ్రి అప్పుడే మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం తండ్రి నమ్మకమైన దేవా తండ్రి అతి ప్రణాళికలో మేము ఉండటానికి అతి చిత్తంలో మేము ఉండటానికి అయ్యా ఆ విధంగా మేము బలపరచడానికి సహాయం చేయడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి వెంకటగిరి రాజా మిమ్మల్ని ప్రేమించిన ప్రేమ ప్రేమిస్తున్నాను భూమికి నాలుగు వేయబడక దేవా దేవ మమ్మల్ని ఏర్పాటు చేసుకొని అయ్యా దేవ నమ్మకం తండ్రి ఆ పిలిచిన పిలుపుని బట్టి కొన్నారు అయ్యా పిలిచిన పిలిపికి తగిన జీవితం జీవించడానికి సహాయం చేయండి అనేక రకాలైనటువంటి విషయాలను బట్టి అయ్యా లోకం శరీరం అయినటువంటి విషయాల నుండి వేరుపడేటటువంటి జీవితం కదా అయ్యా నమ్మకం తండ్రి ప్రేంగులకి రాజా ప్రత్యేకింపబడిన బడే జీవితం అయ్యా మా అందరికీ నేర్పించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి వెంకట ప్రజా మా ఇల్లు తయారు చేసుకోండి మా ఇల్లు కుక్కనను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మిమ్మల్ని స్థితిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ దేవ నా జీవితంలో మీరు చేసినటువంటి అతి గొప్ప కార్యాలకై దేవ నమ్మకమైన తండ్రి అద్భుత ఆశ్చర్య కార్యాలకై అయ్యా మీ యొక్క రక్షణ కార్యానికి మీకు మీకు వందనాలు చెల్లించుకుంటే ఈ కొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభునేసి క్రీస్తున్నాము గతి మరి వేడుకుంటున్నాం తండ్రి thank you sir amen thank you sir Ephraim sir నేను చేస్తాను సార్ నేను చేసిన తర్వాత మీరు ప్రార్థించి బెనిడిక్షన్ ఇవ్వండి సార్ ఓకే నేను చేస్తాను పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ ఏసయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవం గల దేవ గొప్ప దేవ తండ్రి ప్రభానైనా మీ పునరుద్ధాన దినమును తండ్రి ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా ఎందరో చూడలేక తండ్రి కాలగర్భంలో కలిసిపోయి ఉంటున్నారు కేవలం మీ కృప మీ ప్రేమ తండ్రి అది వర్ణింపలేనిది ప్రభు నానా చీకటిలో ఉన్న మాకు వెలుగులోనికి నడిపించిన ఆశ్చర్యకరమైన వెలుగు ప్రభా తండ్రి ప్రభు నాయన మా జీవితాల్లో ఈ వెలుగు నాయన అంతము వరకు కొనసాగించుకునే విధముగా ఆ కృపను మాకు దయచేయమని వేడుకున్న చుట్టున్నాం తండ్రి ప్రభా నాయన మీ పునరుద్ధాన దినమున ఆరాధించుటకు మాకు ఈ సమయాన్ని కూడా కల్పించినందుకు మీకు వందనాలతోటి సహవాసులతో సహోదరులతో నాయన నయా గడుపుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం జీవం గలదేవా తండ్రి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవారు తండ్రి నాయన యశ్వరాజ దీనులు మరను దరిద్రులు మరను నిజముగా ప్రార్థించే వారి ప్రార్థనను తండ్రి పాపము లేని జీవితములను తండ్రి భక్తి గల జీవితములను తండ్రి లోతుగా ఉండే నాయన ఆరాధనను తండ్రి ప్రభా నాయన మీరు ప్రేమించిన వారు తండ్రి ప్రభా వారి పక్షమున నిలబడిన వారు ప్రభా వారికి సహాయం చేయవారు ప్రభా వారి ప్రార్థనలకు జవాబును దయచేయవాడు తండ్రి ప్రభా నాయన ఏసయ్యా ఇటు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా నాయన మీ ఆశ్చర్య కార్యాలకు వందనాలు చెల్లిస్తుంటాం తండ్రి ప్రభా నాయన మేము స్వచ్ఛముగా పవిత్రముగా పరిశుద్ధతతో కూడిన జీవితమును కొనసాగించుతూ మిమ్మల్ని ఆరాధించే వరంగా ఉండాలి పై పై భక్తి తండ్రి వేషధారణ జీవితం లేని పాపముతో కూడిన జీవితాన్ని మేము విడిచిపెట్టి తండ్రి ప్రభా శరీర కార్యాలు లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి తండ్రి ప్రభా యథార్థంగా తండ్రి కొద్ది రోజులు బ్రతికే వరంగా నాయన అది గురు జ్ఞాపకం చేసుకుంటాం నాయన ఈశ్వరజ యథార్థంగా గడుపుటకు మీ సన్నిధిని మేము నిలిచినటకు సహాయం చేయమని వేడుకొని చెప్తున్నాం తండ్రి ప్రభా నాయన ఈశ్వరజ అల్పులు అయోగ్యులం తండ్రి ప్రభా దేనికి పాత్రలం కాదు ప్రభా నాయన ఇటు మా మీద నాయన ఏర్పరచబడిన జనముగా నాయన ఈశ్వరజ మమ్మల్ని నియమించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంది ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పరిచినారు ప్రభా నాయన ఈశ్వరజ ఏమున్నది మా దగ్గర ఏమి లేకపోయినప్పటికీ కృపతో నాయన మమ్మల్ని నాయన మీ జనములుగా చేసి ఉంటున్నారు ప్రభా నాయన మా నిమిత్తమై మీరు సిలువలో కార్చిన రక్తం అవి నాయన యేసురాజ అది మాకు ఎంతగానో తండ్రి ప్రభా ఆయన రక్షణను కల్పించి తండ్రి ప్రభా ఆ యొక్క రక్తము ద్వారా నాయన మేము పరలోక పట్టణానికి చేరుకునే విధంగా పాపాలను కడుక్కునే విధంగాను మా కోసం మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి అదే విధంగా తండ్రి ప్రభా అనేక దినముల నుంచి నాయన అయా నూట పదమూడవ రోజు తండ్రి ప్రభా నాయన ఎన్నో సంగతుల గురించి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం వాటిల్లో నాయనా మట్టుకు విజయం పొంది ఉన్నాం తండ్రి ప్రభా నాయన అనేకుల్ని స్వస్థపరిచినారు తండ్రి అనేక వ్యాధిగ్రస్తుల్ని ముట్టినారు ప్రభా నాయన మరి ఎందరి హృదయాలు మీ వైపు తిరిగినాయో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభా నాయన లోతైన మాటలతో ప్రతి రోజు మాతో ఏదో ఒక రకంగా మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం కరోనా బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా నాయనా ఈశ్వరాజు వారికి సాయం చేయండి వారిని ముట్టండి నాయన ఈశ్వరాజు వారి పక్షమున మీరుండండి స్వస్థపడిన వారు తండ్రి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మీ వైపు తిరుగునట్లు వారి కఠిన హృదయం మెత్తని హృదయముగా మారినట్లు సహాయం చేయండి నాయన అదే విధముగా ఈ యొక్క తండ్రి ప్రభా నాయన మిడతలు బారిన పడిన రైతులను మిడతలను నాయన వాటి వలన నాయన ఎవరైతే నాయన ఈశ్వరాజ కరువులో ఇబ్బందుల్లో తండ్రి వాటి వలన నష్టపోయి ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారిని ఆదరించండి ప్రభా ఎంతో మంది అప్పులు పాలై ఉండొచ్చు ప్రభా ఎంతో మంది నష్టపోయి ఉండొచ్చు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి ధైర్యం దయచండి వారికి రక్షణ దయచేయమని వేడుకొని తండ్రి అదే విధంగా సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభు సంఘమును తండ్రి ప్రభా నాయన మీరు వివాహం చేసుకునవలసి ఆ సంఘముతో మీరు మాట్లాడండి ప్రభు ఆ సంఘమును సరిచేయండి ప్రభు ఆ సంఘానికి బుద్ధి చెప్పండి ప్రభు సంఘమంతయు తండ్రి ప్రభా లోకాన్ని నింపుకొని తండ్రి లోకమేమో పవిత్రపరచబడుతుంటే తండ్రి ప్రభా సంఘమేమో నాయన దానికి ఆపోజిట్ గా లోకం వైపు పరుగులెత్తుతుంది అటువంటి సంఘాన్ని మార్చమని వేడుకొని చుట్టున్నాం అదేవిధంగా యవనులను జ్ఞాపకం తీసుకుంటున్నాం యవన బిడ్డలు తండ్రి ప్రభా మీ చేతిలోని బాణములు నాయన వారికి సహాయం చేయండి ప్రభా వారిని ముట్టండి ప్రభా నాయన ఈశ్వరాజు వారిలో ఉన్న అలవాట్లని దురలవాట్లని చెడు తలంపులను తొలగించండి ప్రభా వారితో మీరు ఈ రోజైనా మాట్లాడాలని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ఎన్నో రోజులుగా తండ్రి ప్రార్థిస్తూ వస్తుంది మా కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు నాయన వారు మారడం లేదు ప్రభా నాయన వారి నిమిత్తం ప్రార్థిస్తుంటున్నామయ్యా మా ప్రార్థనల లోపమా తండ్రి ప్రభా లేకపోతే వాళ్ళు అటువంటి రీతిలో ఉండాలన్నా మాకైతే అర్థమవుతుంది ప్రభా నాయన వారికి సాయం చేయండి ప్రభా వారు నరకానికి పోకుండా కాపాడండి ప్రభా మీ చిత్తం కాదయ్యా ఎవ్వరు నరకానికి పోడు వారిని తప్పించమని వేడుకొని చెప్తున్నాం సాయం చేయమని వేడుకొని అదే మాదిరిగా తండ్రి ప్రభా నాయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జాషువాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన బిడ్డను ముట్టండి ప్రభా స్వస్థత దయచేయండి ప్రభా తన కుటుంబానికి ధైర్యం దయచేయండి ఇంకా గొప్ప సేవ జరుగుటకు సాయం చేయండి చిన్న జాషువాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు ఆ బిడ్డ మీద మీరు చూపిన ప్రేమ కృప కనికరమకై వందనాలు చెల్లిస్తుంది చెల్లి కృష్ణ అని రవి బ్రదర్ ని బట్టి మీకు వందనాలు ప్రభు నాయన వారికి సాయం చేయండి మిమ్మల్ని మహిమపరిచే విధంగా వారి జీవితాలను ఉంచండి అదే మరిగే తండ్రి ప్రభా నాయన పాలం పాస్టర్ గారిని బ్రదర్ డానియల్ గారిని తండ్రి ప్రభా నాయన వెంకట సుబ్బయ్య గారిని తండ్రి ప్రభా అనేకుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం వారికి సాయం చేయాలి కరోనా నుంచి సంపూర్ణ విడుదల అనారోగ్య సమస్యల నుంచి సంపూర్ణ విడుదల అయ్యో తండ్రి ప్రభా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చూపిస్తాను ముఖ్యంగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకోండి సాయం ఎవరైతే ఈ దినమున రాలేకపోయినారో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వచ్చిన సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి నన్ను నేను తగ్గించుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినారు మీకు వందనాలు స్తోత్రాలు మీరు హెచ్చవలసి ఉన్నది అయ్యా మీ కొద్ది ఆరాధన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పిస్తుంటున్నాం తండ్రి ఆమె ప్రేమ కలిగిన కృప కలిగిన నా ప్రియ పరలోక తండ్రి నా గొప్ప దేవ సర్వ సృష్టికర్తమైన నా తండ్రి మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి ప్రభ నేను కూడా ఉదయకాల సమయమందు నాయన మీ బిడ్డలతో మీ రక్తం చేత విమోచింపబడిన వారితో మీ పరిశుద్ధులతో నాయన చేరి మిమ్మల్ని తండ్రి ఆరాధించడానికి స్థుతించడానికి ఘనపరచడానికి కొనియాడటానికి సన్నతించడానికి శ్లాఘించడానికి హెచ్చించడానికి ప్రభు అల్పుడను నిష్ప్రయోజకులను ఎన్నిక వాడను ఎటువంటి యోగ్యత అర్హత లేనివాడు నేను నాకు ప్రభు ఎంత గొప్ప ధన్యత యోగ్యత ఇచ్చారు ప్రభా మీకు స్థుతుడు స్తోత్రం నేను చెల్లించుకుంటున్నాను నా దేవుడవు నా సృష్టికర్తవు నా విమోచనకర్తం నా రక్షణకర్తం నా విశ్వాసకర్తవు తండ్రి మీకు స్తోత్రం ప్రభ నాయన ఎంత ప్రేమ గల దేవుడవు నాయన ఎంత దయాదాక్ష్యంగా పూర్ణుడవు తప్ప నాయన ప్రభ కరుణ సంపన్నుడవు సర్వ కృపానిధివి తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రములు నేను చెల్లించుకుంటున్నాను ప్రభా నాయడల మీరు కలిగిన ఆ గొప్ప ఉద్దేశాలను బట్టి నిత్య సంకల్పాలను బట్టి గొప్ప ప్రణాళికను బట్టి తండ్రి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి నా దేవ నా యొక్క సహవాసాన్ని కోరిన దేవుడు తండ్రి నిక్ స్తోత్రం నాయన ప్రభా కొరికి నాయన నన్ను దర్శించారు మీకు స్తోత్రం ప్రభా నా పాపములు నా శాపములు ప్రభా నాయన పడి ఉన్నప్పుడు తండ్రి మీరు నన్ను కాపాడారు ప్రభా స్తోత్రములు నాయన అవును ప్రభా నలభై తండ్రి తండ్రి అధ్యాయం కీర్తన రెండో ప్రకారం నాయన జిగటి గల దొంగ ఊబిలో నుండి ప్రభా ఆయన నన్ను పైకెత్తిన దావినంట అవును ప్రభా నన్ను కూడా నా అనుభవం కూడా అదే ప్రభా అటువంటి ఊబిలో నుండి తండ్రి నన్ను మీరు పైకెత్తారు ప్రభా నాయన లోకం అనే ఊబిలు శరీరం అనే ఊబిలు స్వయం అనే ఊబిలో ప్రభా నేను దిగబడిపోయినప్పుడు తండ్రి నాకై నన్ను నేను రక్షించుకోలేనప్పుడు ప్రభా మీరు నన్ను లేవనెత్తారు తండ్రి స్తోత్ర ప్రభ మీ వాక్యం పంపించారు నాయన స్తోత్ర ప్రభ నాయన మీ యొక్క మాట చేత నా హృదయాన్ని కదిలించారు ప్రభా మీ వాక్యంలోని సత్యాన్ని నాకు చూపించారు నా యొక్క మనో నేత్రాలను వెలిగించారు తండ్రి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ యొక్క వెలుగులోకి నడిపించారు ప్రభా ఈ యొక్క ఆత్మీయ అంధకారంలో నుండి ఆయన జీవమైనటువంటి మీ యొక్క వెలుగులోకి నడిపించారు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి మీకు స్తోత్రం నాశనకరమైన ప్రభా గుంటలో నుండి నన్ను లేవంటే తండ్రి మీకు స్తోత్రం నిత్య నాశనానికి పాత్రుడను నిత్య నరకానికి పాత్రుడను ప్రభా నేను కానీ తండ్రి మీ ప్రియ కుమారుల ద్వారా నన్ను తండ్రి లేవనెత్తినందుకు స్తోత్రం ప్రభా నా పాదములు తండ్రి ఆ బండ మీద నిలిపినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి క్రీస్తు అనే బండ మీద స్థిరమైన బండ మీద ఎన్నడూ కదలనే బండ మీద మీకు స్తోత్రం తండ్రి నాయన ఎంతో గొప్ప దేవుడు ప్రభా ఎంత స్థిరపరిచారు ప్రభా ఎంతో అల్పమైనటువంటి రెల్లు వంటి నన్ను ప్రభా మీరు ఎంత బలమైన బండ మీద నిలబెట్టి ప్రభా బలుపరిచారు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మీకు స్తోత్రం ఆయన నా దోషములు నన్ను తరిమి పట్టుకొని కానీ చెప్పినాడు లెక్క కవి నా తల వెంట్రుకలు మించి ఉన్నాయని మీ వాక్యం అవును ప్రభు అంత దోషభరితమైన నా జీవితాన్ని ప్రభానైనా మీ ప్రేకుమాన నీతి ఆపాదించారు ఆయన పరిశుద్ధతను ఆపాదించారు తండ్రి ఆయన ఎందు నన్ను చూశారు ఆయన ఎందు నన్ను ఉంచారు ప్రభా నీకు స్తోత్రం ఆయన ఆయన తండ్రి మీ ఎదుట నిందారహితుడు కాదు నిరపరాధి కాదు మీరు దోషిగా నిలబెట్టగలను ఆ గొప్ప ఆయన అమూల్యమైన రక్తమును బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆ నూతన నిబంధన రక్త ప్రోక్షణ కిందకి నన్ను తెచ్చి ప్రభా మీరు దయచేసిన విడుదలను బట్టి విమోచనను బట్టి స్తోత్రం నా తండ్రి నా దృష్టి మార్చి ప్రభా పైన వాటి మీద ఉంచినందుకు స్తోత్రం నా తండ్రి మీ రాకడ కొరకు ఎదురు చూసేవాడిగా నన్ను చేసుకున్నందుకు స్థుతి ప్రభా ఆయన తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభా అనుదినం నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ ప్రభా నేను దుఃఖపెట్టిన ప్రతిసారి ఆయాస పెట్టిన ప్రతిసారి ప్రభా లేవనెత్తుతూ తండ్రి ముందు నడిపిస్తున్నాను స్తోత్రం ప్రభా ఆయన మీకే వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా లోక యాత్రలో మీరు నాకు ప్రభా కుడి ఎడమగా ఉంటా అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా తండ్రి నడిపిస్తున్నందుకు స్తోత్రం నా దేవ నా తండ్రి ప్రభా మీరు ఉద్దేశించినది ప్రభా నాయన ఆ యొక్క నాయన ఉత్తమమైనది బలమైనది స్థిరమైనది ఆ ప్రభు దినమందు దాన్ని నా జీవితం తప్పనిసరిగా నెరవేరుస్తారని ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభు గడిచిన అనేక దినాలుగా ప్రభు మేము అందరం కలిసి ఆరాధించడానికి తండ్రి మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రం మా ప్రార్థన ఆలకించిన బట్టి స్థుతులు స్తోత్రం చెల్లించిన అనేక వాటికి జవాబు ఇచ్చినందుకు స్తోత్రం నాయన తండ్రి ప్రభు ఈ విధంగా తండ్రి నాయన మేమందరం కలిసి కూడుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యము స్థుతించే భాగ్యము మా ప్రార్థనలు విజ్ఞాపనలన్నీ మీ పాదశానికి తెచ్చే భాగ్యం ఇచ్చినందుకు స్థుతి ప్రభా నాయన తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఉన్న వారందరినీ బట్టి ప్రభా ప్రార్థిస్తుంటున్నాం ఆయన జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి స్వస్థపరచండి స్వస్థపరిచిన వారిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ముఖ్యంగా కరోనా సమయంలో నాయన మీరు ఎక్కలతో మమ్మల్ని కప్పండి ప్రభా నాయన ఏ కూడా ఏ తెగులు మా గుడారం సమీపంతో సహాయం ప్రభు రాత్రి ఎందుకు సంచరించి ఏ తెగులు భయపడకుండా వాగ్దానం పట్టుకుని నిలబడుతుంది సహాయం చేయండి దాని బారిలో పడ్డారు ప్రభు వారు జ్ఞాపకం చేసుకున్న ఆయన మీరెవరు దర్శించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా దీన్ని కట్టడి చేయవలసిందిగా దీన్ని ఆపవలసిందిగా బతులాడుతున్నాం నాయన గోజాడుతున్నాం ప్రభు వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి ఈ విధంగా ప్రభా నాయన మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించారని మా ఆరాధన అంతా కూడా ప్రభు నీకు ఇంపైన సువాసనగా ఉందని ప్రభా విశ్వసిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభా ఈ ఆరాధన ఈ స్థుతి ఈ ప్రార్థన సమస్తమును మీ ప్రియకుమారు మా ప్రభు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి amen amen thank you sir benediction ఇవ్వండి సార్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆమె అందరికీ thank you sir thank you అందరికీ